కీర్తన రెండు వందల డెబ్భై రెండు ఇంతకంటేనేమి చేసేము ఇదే మా మానస పూజ సంతతము నీవు తొల్లే సర్వసంపన్నుడవు అంతర్యామివైన మీకు ఆవాహనమదివో అంతటా విష్ణుడ మీకు ఆసనము వేసినది పంతపు కోనేరే మీకు పలుమారునర్ఘ్యము చెంతనే గంగాజలము చల్లే మీకు పాద్యము జలధులన్నీయును ఆచమనీయము మీకు అలా ఆవరుణ జలమిది ఏ స్నానము వలనుగామి మహిమలే వస్త్రాభరణములు అలవేదములే మీకు యజ్ఞోపవీతములు ఇరవుగా కుబ్జ తొల్లిచ్చినదే మీకు గంధము ధర మాలాకారుని పూదండలే మీకు పువ్వులు ఉరుగతి మౌనుల హోమమే మీకు ధూపము స్థిరమైన మీకు రవితేజమే దీపము నానామృతములే మీకు నైవేద్యతాంబూలములు పూనిక భక్తి షోడశోపచారములు ఆనుక శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి తానకపు జపములే తగమీ కునుతులు